మా బాధ్యత కనుక మేము దీనిని పఠిస్తున్నప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా ఆలకించు ఇంకా దాని భావం అర్థమయ్యేలా చేయటం కూడా మా బాధ్యతే ఎంతమాత్రం కాదు అసలు విషయం ఏమిటంటే మీరు త్వరగా లభ్యమయ్యే వస్తువుల పట్ల వ్యామోహం పెంచుకుంటున్నారు పరలోకాన్ని విడిచిపెడుతున్నారు ఆ రోజున కొందరి ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటారు కొందరి ముఖాలు చిన్నబోయి ఉంటాయి తమ పట్ల నడుములు విరిగే విధంగా వ్యవహరించవచ్చని వారు అనుకుంటూ ఉంటారు ఎంతమాత్రం కాదు ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవారెవరైనా ఉన్నారా అని అనబడినప్పుడు ఇది ప్రపంచం నుండి వేరైపోయే సమయమని మనిషి తెలుసుకుంటాడు ఒక కాలుతో మరొక కాలు కలిసిపోయినప్పుడు అది నీ ప్రభువు వైపునకు తరలిపోయే రోజు అవుతుంది فلا صدق ولا صلى ولكن كذب وتولى ثم ذهب إلى أهله يتمطى أولى لك فأولى ثم أولى لك فأولى కాని అతడు సత్యాన్ని నమ్మలేదు నమాజును చేయలేదు అంతేకాదు తిరస్కరించి ముఖం తిప్పుకున్నాడు ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన